ఎరుకైన రీతి నుండును ఎరుగా అశక్యం బటన్సు ఎన్నిన ఎరుకన్ ఎరుగుదూనని నాను ఎరుకాకే ఎరుగుట దుర్లభము ఈ ఉత్త బయలు ఎరుగానే ఎరుగారెరుక ఈ బయలు పెరుగాదు విరుగాదు ఒరుగాదు తరుగాదు అరుగాదు కరుగాదు తిరుగాదు మరుగాదు ఈ కొత్త బయలు ఎరుగానే ఎరుగాదెరుక ఈ బయలు